తీసుకున్నాడట క్షణం చెత్తం క్షణం వ్యర్థం క్షణం జీవితమావయోగ శాస్త్రం ఉంది కనుక ఈ చేతిలో నుండి ఈ చేతిలో పెట్టిన తర్వాత నా బుద్ధి మారచ్చు ఇంకో విధంగా జరగవచ్చు కనుక తీర్చు చెప్పాడు దుర్యోధనకి వెళ్ళి ఇట్లా అయిపోయింది నీకు ఇదని పూర్తి పంచదారు పంచబెట్టండి ఎందుకయ్యా ఇరవై వేల రూపాయలు దుండిపోతే ఆయన భార్య అక్కడే ఉండగా దుర్యోధను భార్యగా కలంటేది వాడు కోరాలా వాడు కోరితే దీన్ని ఇచ్చేవాడు ఎంత ఆ బొత్తు తగ్గిపోయింది కనుక చాలా ఆనందము ఎందుకంటే ఇంకో పుట్టి పెట్టాడు పంచి పెట్టాడు పండుగ రాజయ్యా నా తండ్రి బండి కళ్ళెత్తు నెపమున భూమి ఆ రంగులంగులు లేపి ఆపినాడు ఆ యొక్క బ్రహ్మని శాపం చేసే రంగములందు ఆ అంత్యముతో చేస్తున్నాడు ఆ రోజు గది ఆ రథ చక్రం అన్నది ఉండిపోయిందట అంతేనా అప్పు యుద్ధం అప్పు నీకేం చెప్పరా నేను యుద్ధ ధర్మం ఇది ఏమనుకుంటున్నావు రజకుడైనటువంటి వానికి అప్పు వచ్చినప్పుడు అలసట తీర్చునేటప్పుడు ఆ పురుషము ఆ బోర్డు ఇది యుద్ధమునందు ఆచరించే యొక్క కర్మ కనుక నీకు నేను చెప్పడం లేదు ఆగు దిగాక దిగి ఇట్లా ఉంది కాదు కదా పెట్టాడు భుజం ఆ చక్రం కింద పూరి పడితే కులకాండ సైతమైన భూమి అవంగుళం ఆ సప్తకుల పర్వతములతో సముద్రములతో కూడినటువంటి భూమి ఆ రంగులముల పైకి ఉడికిందట రథచక్రము లేవదాయే శాపం ఉంది అట్లా శాపాలు లేవదా ఆ ప్రకారం ఆ భూమిని అవుతుంది ఇటువంటి వాళ్ళ యానా తండ్రి త్రైలోక్యమేయ బృందారు పాటు కంది శాఖమునరు వృత్తి కలిపినాడు వాడు దేవేంద్రుడు కన్నుల యొక్క కాబట్టి కొండలో సహజం దాన్ని హరించాలనే యొక్క ఉద్దేశంతో ఉన్నారట దేవ రహస్యం ఆ స్వామి కౌన్ దేవేంద్రుడికి బ్రాహ్మణ రూపంతో వచ్చి ఆ కవిత కొండలు తీసుకోవచ్చింది లేకపోతే తొమ్మిది వందల సంవత్సరాలు చేయాలి ఆ కన్నులతో అప్పుడుగా తెగదు ఆ కవచం కలియుగమనబోతోంది ఆ కారణం చేత నీకుని అపహరించవలసిందని వేలుని కోర్చేశాడు ఇది సూర్యుడికే దేవుడు ఆ సూర్యోగ వచ్చాట అందరూ వెళ్ళిపోయారు ఎప్పుడు రోజు నూరు మంది ఉండేవాళ్ళు రామ్మలో యాచనకు ఏం కావాలయ్యా అయ్యా నాకు అయ్యా ఆ నీకేంటి అయ్యా నాకు అది పుట్టు ధాన్యం కావాలి ఇచ్చేరా నీకు అయ్యా నాకు లక్ష రూపాయలు ఎక్కించేసుకోవాలి అక్కడే ఉన్నారు చుట్టూ ఇచ్చేవాళ్ళు రాసేవాళ్ళు వాళ్ళు అడిగే ఎవరు దుర్యోధన్ అన్ని ఇంకేం లేదు ధర నరకం వీళ్ళ ఆ అందరూ వెళ్ళిపోయారు ఈ యొక్క ఆ దేవేంద్రుడున్నాడు బ్రాహ్మణ గుర్తు వచ్చిన వేంద్రుడు కదలేదంట కూర్చున్నాడు స్వామి ఏంటి నీకు ఇంకేమన్నా గ్రామంలా లేకపోతే ధనమా ధాన్యమా కన్యలా ఏం కావాలో చెప్పండి నాకేముంటాయా అయ్యో దేవుడు దుబ్బ చేసుకొచ్చావు స్వామి నీతో ఒక పని ఉండి వచ్చా నీ యొక్క కవచ కుండలములున్నాయే స్వయంగా వచ్చింది నీకు అవి దైత్యాసావేమో నేను వచ్చాను సూర్య భగవాన్ వచ్చి ఆ దేవేంద్రుడు రాబోతూ ఉన్నాడు ఇవాళ ఆదివారం మళ్ళీ ఆదివారం రాబోతూ ఉన్నాడు నీ కవిటి కొండలు అడుగుతాడు ఇయ్యొద్దన్న ఆట అంటే నవ్య కర్ణుడు ఏమిటే అది అవుతావో ఏమిటైంది దేవరవాలు సూర్య భగవాన్లు సూర్యుడు అని చెప్పాడు సూర్యుడు సూర్యుడు అంటే త్రయీతను వేదంలో అవుతుంది స్వరూపం వేదంలో అవుతుంది యొక్క స్వరూపం లోక బాంధవుడనే కుదురుతుంది లోకానికి కావచ్చు బంధు అట్లాంటి యొక్క నీవు నీవెందుకు వస్తాడు యాచిస్తాడు ఇవ్వద్దని చెబుతూ ఉన్నావే ఆహా, ఎంత పూర్ణమైన వృత్తాంతమయ్యా అది చెప్పొద్దు నువ్వు అంటే నువ్వు కావోయా అవి ఉంటే ఆహా అదా కానీ నా విషయం ఏమిటో అది చెబుతాను నేను తర్వాత చెబుతుంది కానీ నృత్తే నిర్దిష్టే వందీపగజనే వదనం యాజకుడు వచ్చే వరకు మా గందెల పడుతున్నట ఓహో యాచకుడు వస్తూ ఉన్నాడే అని ఆ నవ్వు చేత మా గందెల పడుతుంది స్వతనం స్థితేన దానం కూడా కథలం దానం చెందుటువంటి యొక్క నీటి చేత చేయి చేత बिल्कुल गड़बड़ गई अर्थात एका स्वयमे ताता ठाडीवारिगे రాత అట్టాది రాజనే అట్టాది ఎక్క రాజను ఇవ్వవద్దు అని ఆపేవాడు ఆమె కత్తులు అది కాక వాంఛామనార్థేన వనీవకేన తాతబోధా విజనజయాంతి సదస్య చక్రార్జనయా కృతాకు తాతయ్యను వారికి వచ్చి అర్పించినప్పుడు ఆ కోరిక చేర్చుకుంటే ఆ యాచకుడు మూడు అడుగులు వెనక్కి తిరిగి వెళ్ళితే తాత యొక్క ప్రాణములు ఉన్నాయి అడుగులు వెళ్తాయట ఎందుకు లేదు అంటారు అనే నవ్వు దాత యొక్క ప్రాణములు అట్టాది యొక్క దాతను అది అది కాక నేను ఇవ్వను అన్నానండి అప్పుడే తెచ్చుకోట చాలా కాలు భారత యుద్ధంలో ఆ అర్జునుల యొక్క చేతిలోగా దేవం దేవుడు దైవాన్ని ఎక్కడ ఉంటుందో కనుక లేదు అని ఇప్పుడే కావటం లేదు ఇచ్చి ఎప్పుడో రంగంలో తావటం లేదు నువ్వే చెప్పు భూతల శిలాచింతామణి కల్పకా శత్రుమాస్తేను పునః కాలుఖ్యాతి ఉపేక్ష భగవా సంస్కృత ఆ ఉద్యోగాన్ని దేవేంద్రుడు కాదు వాడు ఎట్టివాడు చింతామణి కామధేనువు ఏది రాజీవుడు చేసే యావత్తు కూడా అట్లాంటి యొక్క చింతామణి కల్పవృక్షం కామధేనుడు యావత్తు వాడి పవన్ కొడుకునే పండుగ చింతామణి వారి యొక్క ఆ నామం నందు ఒక వృక్షంగా ఉంది వారి ఒడ్డు ఒక ఆవుగా ఉంది కామధేను ఆ కాడి యొక్క దేవేంద్రుడు వచ్చి ఆ చూస్తే వారి యొక్క ఊరికి చూస్తే మూడు లోకంలో ఉండే యొక్క దాఖలాలను నిర్దినం అది గొప్పదా ఇవ్వకుండా ఇవ్వనని ఇప్పుడే తచ్చి ఈ నరకాన్ని ఒక గొప్పడు తప్పదు అదే చెప్పలేదు నీకు వాళ్ళ దగ్గర ఒక శక్తిమానం ఉంది అయితే నాలుగు దక్షిణానికి అయితే కొండ మార్పు చేయమంటావు వాడు దాటయ్య సామాన్యుడు కాదు దేవేంద్రుడు అంటే అని చెప్పి వెళ్ళిపోయాక సరిగా ఎందుకు నాడు తర్వాత ఇచ్చేశాడు ఆ కవటి గుండలంలో అట్లాది యొక్క మూడు లోకములకు ప్రభువైనటువంటి యొక్క దేవేంద్రుని యొక్క చేతికి పంచశాఖమునకు వారి గాజులు యొక్క కన్నుల యొక్క మాతృయాట అని ఇద్దరు కూడా పోలవదిగా పోరాడు ఆ ప్రభు భయంకరమైనటువంటి యొక్క ఒక పాత్ర పురుష కేంద్రం యొక్క రథాన్యావత్తు కూడా ధ్వంసం చేసి కూర్చోబడకుండా తరువాత సాళ్ళుడు అనుసారుడు వచ్చి ఆయన పడగొట్టాడు సాత్యకి మహాభాగ్యుడు సాత్యకి అట్లాంటి యొక్క రాజ్యము చెవరగొట్టాడు యజ్ఞములు వచ్చాక ఆయన కొట్టాడు దేవములను ఆ యుద్ధము ఎదురు లేదు ఆ ధనునికి లేక పట్టు పగలించిన సూర్యుని కరని ఒక్క మూర్తి అయ్యి మధ్యాహ్న కాలమునందరి యొక్క సూర్య భగవానుగా ఆయన ఉన్నారు ఆత్మకారంగా వేదిపోతూ ఉన్నాక ఆ సుధనుడు ఎక్కడ చూసిన దానయ్యి ఆ యుద్ధ రంగంలో ఎక్కడి నుంచి కనబడుతూ ఉన్నాడు పడిపోతూ ఉన్నాయి మధ్యములు అవుతూ రామకుండా ఆ కేక వేస్తున్నా నేను నిలబడి పారిపోయేవాడు కాదయ్యా జననింజెట్టుడుగాను జనం చేత నింజమైన చరిత్ర గల కావాలి నీ యొక్క ఉత్సాహ కూడా నేను అనేక యుద్ధంలో ఎన్నో ఆరు చేసిన వాడవు ఇది నీకు కలహం నచ్చు కన్నదికి గలుగును పోయని కుంసు కలుగునా నీతో యుద్ధం ఎప్పుడు జరుగునా ఎప్పుడు చేస్తున్నా అని ఎదుర్కొంటూ ఉన్నాను. హరునని నచ్చజేసి హరునని నచ్చజేసి వివిధాది ఎమ్మల గూర్చి గోల సంగరముల కీర్తిగాంచి మురభన్యలు పాదములాశ్రయించి నింధలని జయించిన యశము శరములచే మదించిన యశంబు గదాగా అర్జున నీవు of artfully uncompromised things going to others. ప్రపంచంలో ఉన్నాడే శ్రీకృష్ణవారి యొక్క పాదములు ఆశ్రయించినటువంటి వాడు అట్లాంటి యొక్క నిన్ను జయించారా ఇక నాకు సమానమైన వాళ్ళు లేదు నీ యొక్క బాణములు తెగి పోయారా అది కీర్తి అది కాక హరిదాసుండవు నీవు హరిదాసుండవు నీవు నేను హరి అంతనాభువం యజ్ఞమనస్సు మాత్రమే కదా గావింపనీ నాపలు హరసీజాక్షుడగింది యాకు జయమును సాధి వనరుండు నీ ధర్మా నా ధర్మా భూతావచన అర్జున హారిగమాసుండవు నీవు నీవు హరిదాసుడు శేషరైన దాసుడు అందులో కూడా ఏమి సౌక్యం లేదు మహత్తరమైనటువంటి యొక్క భగవత్తో సంపాదించినటువంటి వాడు నేను నేను ఎదరమో కనుక మాత్రమే కదా పనుల ఇదేంటి నీ పని నా పని సందేహం సరసీయాక్షుడు కింద యాపజయములు నా జన్మ నలుగుందో మీకు గాని నాకు గాని చేయగలిగేది వాటితో సర్వేశ్వరుని యొక్క చేతిలో ఉన్నాయా కానుక కానీ ఏ అభ్యంతరం లేదు అది కాక సవితూచితిని భుజాచౌర్య సాసేవతిన గంగాసుతుని ప్రశస్తములవాది హే అర్జున కలిదూకితిను ప్రజలు ప్రజలు ఆ యొక్క భీష్ముడున్నాడే ఆ దేవవ్రతుడు అట్లాది యొక్క మూడు లోపలు జయించుకున్న వాడు భక్తుడు అట్లాది భీష్ముని యొక్క ఆ చేతుల యొక్క గులాబీ చూసావు తెలుసు నుంచి దిగు సురాసురులక జయుడై గల తెలుగు గోడుని వ్యక్తమమ్ము ఆ సురాసురులు కూడా చేయుడు ద్రోణుడు అట్లాంటి యొక్క ద్రోణుని యొక్క అక్కడి జోళ్ళని ఎంతవరకు ఉందో అది నీకు తెలుసు నిరసించిత గిరకర సమర కర్త సుందైన సరణి కోదన్న సరణి నందన్ని కోదన్న పటిమ నిరసించితివి kamar hakkai daina தலைமைதான் கருத்து உடல்ல பட்டிமா தலைமையினுடைய தூயப்பு துறையின் ఆ భోగమహాన్ని అవుతూ కూడా తిరస్కరించావు దేవతలను చేసుకుంటాడు ఎవరు నా ప్రాణముల యొక్క వాయువుని తెలియజేయబడవచ్చు ఆ సుఖిత సర్వయా పోయాడు అర్జునుడు తీసుకున్నాడు పదార్థం వెళ్తూ ఉన్నాడు అనేకములైన వాడుతూ వెళ్తూ ఉన్నాడట అర్జునుడు ఆ దాన్ని వజ్జానినాథమున రోదసి కోరము ఆ గాంధీ యొక్క అల్లి సాగు చేత దశనికులు ఇండిపోయిన డాక్టర్ చేత ఆ యొక్క నెచ్చిన భాగంలో జగత్యావుకు వాటికి చేకట్టులను వేసిన ఆత్మకారంగా అయితే ధ్వంసులతో నాడు సుధనుడు అనేక వాడు ಅರ್ಜುನನಿಗೆ ಸರಿಯಿಲ್ಲ ಹೊತ್ತು ಸಲ್ಲಷ್ಟು ಜಯಿಸಿ ಸಾರಥಿಗೆ ತೆರದ್ದು నలికి ఒక మైల కొట్టాట లేకపోయింది పైకి తగ్గడానికి కొన్నాళ్ళు ఆత్మోసమే రాజధాని నీకు లేదు ఎక్కడ ఓ ఇన్ని రావడా సుందరా కాదా ఇన్ని రావడా సుందరా కాదా ஆழிந்தில் அவரா சுந்தராகாரா లేకుండా నాకు అయిపోయింది నా పని కానీ ఆ ఆర్తి మహత్తరమైన ఆర్తి చేత కేకలు నీల మేఘముడాలు నేను చూడాలి నీల మేఘముగాను నేను చేయగదాలు మెరుగుతా అని తాయ ఆనందముల కప్పులనగిందుడికి ఎత్తు ఆయుధమ్ముకు కన్ను తోయి తోడాంగ తిరువలాయని పట్టు జలుబొమ్ము జలమెత్తు കൊമ്പട്ടു ജുലുകു രണ്ടെമ്പു തോട ಒಂಬತ್ತು ಜಿಲುಗು ಒಂಬತ್ತು ಜಿಲುಗುಗೆ ತೋಡಾಂಗೆ ಒದಯಾಕ ಬೆಮ್ಮಮ್ಮುಗಳ ಪುಗಡಕ್ಕೆಂದು ಜ್ವಲಲಂಗ ನಾಡು ಕೌಸ್ತುಭವು ತೋಡ ದೇವಿಯ ಧ್ವನಿಮೌಲಿನಂಗೆಲ್ಲು ಜೇಯು ಸರ್ವ ಶತಮಣ್ಣು ಶತಧೃತಿ ಶಮನ ಒದತಿ ಪಾಲ ಏಲ ಬಿಲಾದಿ ದೇವಿಗಳ ತೋಡ ತೋರ್ನಗ ದೇಹ ಕಾಂತಿ